ఏ సాధనని కెందుకు వీసానికి పనికి రాదు వినుమాయ్యా నే సాధులచే విన్నది ये साधना ले निबोध रिहिन्तु कोकु साधनलन्दु मरिगीते ఏ సాధనల జోలి ఏనుల్లనని నీవు బస చేసివే పరిపూర్ణ బోధ నే నిరీగ సాధనలందు మరిగితే